शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै नमः వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వజమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటైశముఖమత్మనిసన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం చితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయోదీరయేత్ హరి ఓ పరమేశ్వరస్వరూపమైన సభకు నమస్కారం నేను నిన్న మీతో మనవి చేశాను కామ్య కవనంలో ఉన్నటువంటి ధర్మరాజు గారిని చూడడం కోసం కృష్ణ భగవానుడు సత్యభామ సహితుడై అరుదించాడు ఆ వచ్చినటువంటి వాడు మార్కండేయ మహర్షిని చూసి కొన్ని కొన్ని విషయాలు చెప్పి వీటి మీద మాట్లాడవలసింది అని కోరాడు అప్పటి నుంచి మార్కండేయ మహర్షి ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలకి కూడా జవాబులు చెప్తూ ఆ విషయాన్ని విశదీకరిస్తూ వస్తున్నాడు ఈ విషయం అలా కొనసాగుతుండగా ద్రౌపదీదేవిని సత్యభామాదేవి ఒక ప్రశ్న వేసింది ఆ ప్రశ్న వేస్తూ ఆవిడ అడిగింది నీ ప్రియభర్తల నిర్మల చరితుల ప్రకటతేజుల లోకపాల నిభులన్ పార్థులని ఒక భంగిన వదలక చెలువ ఏ భంగి భజింపు తగిలి ఒక్కరొక్కని కంటే నువిద నీకేవురు అనురక్తులగుట అత్యద్భుతంబు నగు మొగంబుల కాని నెలినాక్షి నీ దశ పతులకు కింకిరిపాటు లేదు వ్రతము పెంపు మంత్రౌషధ వైభవంబు సరస నైపథ్య కర్మ కౌశలమో చతుర విభ్రమోల్లాస రేఖయో వెలది నీ విశేష సౌభాగ్య హేతువు శిపుము నాకు ఆ సత్యభామాదేవి ద్రౌపదీదేవితో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసమని ప్రశ్న వేసింది ఆవిడంది లోకపాలకులు ఎంతటి తేజస్సు కలిగి ఉంటారో అంతటి తేజస్సు కలిగినటువంటి ఐదుగురు నీకు భర్తలు ఈ ఐదుగురు కూడా ఎప్పుడూ మీ పట్ల చాలా ఆనుకూల్యతతో ఉంటారు ఒక్క భర్త ఉన్నటువంటి నేను ఆయన్ని కొంగున ముడివేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాను ఐదుగురు భర్తలు నీకు అనుకూలంగా ఉండేటట్టుగాను ఎలా ప్రవర్తించగలుగుతున్నావు పైగా భర్త అన్నవాడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కోపంగా చూస్తాడు లేకపోతే యావగింపుగా చూస్తాడు విసుగ్గా చూస్తాడు అసలు నీ భర్తలు నీ పట్ల కోపంగానూ చూడరు విసుగ్గానూ చూడరు అలా విసుగు చెందకుండా కోపం లేకుండా యావగింపు లేకుండా నీ వంక ప్రసన్నులై చూడడానికి నువ్వు ఎటువంటి చారిత్రమును ఎటువంటి నడవడిని ఎలా కలిగి ఉన్నావు అది ఏమైనా వ్రతం చేస్తుంటే అలా భర్తల్ని స్వాధీనుల్ని చేసుకోవడానికి మంత్రౌషధ వైభవంబో ఏదైనా మంత్రాన్ని జపం చేస్తుంటావా లేకపోతే ఏదైనా మందు పెట్టావా భర్తలకి ఔషధ వైభవంబో సరస నైపథ్య కర్మ కౌశలమో వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకుని వాళ్ళు మెచ్చుకునేటటువంటి వస్త్రాలు వాళ్ళు మెచ్చుకునేటటువంటి భూషణాలు పెట్టుకుంటుంటావా చతుర విభ్రమోల్లాస రేఖయో ఇది మరీ విచిత్రమైనటువంటి మాట లోకంలో ఈ మాటని ప్రయోగించాలి అంటే అవతల వారి హృదయం కూడా చాలా జానతనం ఉన్నవారైతేనే ఇలాంటి మాట వాడగలరు ఆవిడ అంది ఆ సత్యభామ చతుర విభ్రమోల్లాస రేఖయో మనం చూడండి ఆ ఘర్షణ అని లోకంలో ఒకటి ఉంటుంది సాన పట్టాము అంటారు సాన పట్టినప్పుడు ఒక గరుకైనటువంటి వస్తువు మీద వేరొక నునుపైన వస్తువుని ఉంచితే ఘర్షణ చేత అది నునిపిక్కుతూ ఉంటుంది అలా నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తెలివి చేత నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన బుద్ధిబలం చేత వాళ్ళని ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడితే నీకు వశవర్తులై ఉంటారో అటువంటి మాటలే మాట్లాడుతుంటావా ఒకవేళ నువ్వు ఏది మాట్లాడుతున్నా భర్త నాకు వశుడై ఉండాలి నా వశం తప్పకూడదన్నది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతుంటావా కాబట్టి విభ్రమోల్లాస రేఖయో వెలది నీ విశేష సౌభాగ్య హేతువు శిపము నాకు ఇంత విశేషమైన సౌభాగ్యం భర్తలు ఐదుగురు కూడా నిన్ను అలా అనువర్తించడం ఎప్పుడూ నీ పట్ల విసుక్కోకపోవడానికి కారణం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగింది ఇందులో ఈ ప్రశ్న వేసేటప్పుడు పూర్తి నిజాయితీ లేదు ఆ ప్రశ్నలో ఐదుగురు భర్తలు నీకు అను చాలా అనుకూలంగా ఉన్నారు అంటే నీ పాతివ్రత్యమో నీ ధార్మికమైన నడవడియో అన్న మాటలు ఆవిడ వాడలేదు ఆమె ఐదుగురిని వశం చేసుకోవడానికి నిషిద్ధమైనటువంటి ప్రక్రియలేవో వాడుతూ ఉంటుంది అన్నది సత్యభామాదేవికి ద్రౌపదీదేవి మీద ఉన్నటువంటి అభిప్రాయం అందులో సందేహం ఏం లేదు అది ఖచ్చితంగా ఒక మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని చిన్నబుచ్చి మాట్లాడడమే ఒక తక్కువ స్థాయి చేసి మాట్లాడింది నువ్వు ఏం చేసి భర్తల్ని వశం చేసుకుంటావో నాకు చెప్పు అని అంటే అక్కడతో ఊరుకోకుండా ఏనును వలన నిజముగా ఇది ఎంతయును ఇరిగి కమలదలాక్షుంబుని వశగతుని చేసి అనూన స్నేహానుభోగయుక్తిదలిర్తున్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే నీ వలన ఇందులో ఉండేటటువంటి కిటుకులు నేర్చుకొని కృష్ణ భగవాను నాకే వశవర్తుడయ్యేటట్టుగా చేసుకుని ఆయనతోడి సౌభాగ్యాన్ని భోగాల్ని నేనొక్కదాన్ని అనుభవించాలనుకుంటున్నాను ఇది ఇంకో తప్పు ఎందుకని అంటే ఒకటి ద్రౌపదీదేవిని ఆ ప్రశ్న వెయ్యడమే దోషం నువ్వు ఎలా భర్తల్ని అంత అనుకూలంగా ప్రవర్తించగలుగుతున్నావు వారి హృదయంలో స్థానాన్ని ఎలా పొందగలిగావు అని అడగడంలో దోషం లేదు కానీ ఆమె వేసిన ప్రశ్నలో ద్రౌపదీదేవి పట్ల ఒక న్యూనతాభావం కనపడుతోంది అది ఒకటో తప్పైతే ఆమె దగ్గర ఏదో ఉండకూడనటువంటి సిద్ధులు ఉన్నాయని ఉండకూడని ప్రయోగాలు ఉన్నాయని అదేదో తెలుసుకుంటే కృష్ణ భగవానుడి పట్ల తాను కూడా అలా అన్వయం చేసి ఆయన్ని తనకి వశవర్తిని చేసుకోవచ్చని కాబట్టి మిగిలినటువంటి సమతల ఇంటికి వెళ్లకుండా కృష్ణుణ్ణి చెయ్యవచ్చని ఆమెకి ఏదో మనసులో ఒక నిశ్చిత అభిప్రాయం అందుకని ఏకాంతంలో ద్రౌపదీదేవిని ఈ ప్రశ్న వేసింది కాబట్టి నువ్వు నాకు చెప్పవలసింది నేను కృష్ణుణ్ణి వశవర్తుణ్ణి చేసుకుంటాను వెంటనే ద్రౌపదీదేవి జవాబు చెప్పేటప్పుడు ఆవిడ మానసిక స్థితిని చెప్పారు ఎర్రాప్రగడ ఎందుచేత అంటే ఈ ప్రశ్న వేస్తే వెంటనే సాధుశీల మహాపతివ్రత అయిన స్త్రీ ఒక మాట అనొచ్చు నోరు మొయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అనొచ్చు కానీ వచ్చినది కృష్ణ భగవానుని యొక్క భార్య రెండు ఎంత గొప్పవారైనా అటువంటి ప్రశ్న వేస్తే సహించాలని లేదు కానీ అవతల వారు ఆ ప్రశ్న వేయడంలో అపరిపక్వత ఓ పరిపక్వత లేనటువంటి స్థితిని పట్టుకుంది ద్రౌపదీదేవి అదే ఆవిడ పరిణతి ఈమెకి కనీసం పోని ఆ అడిగేదేదో చాకచక్యంగా అడగడం కూడా చేతకాలేదు ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్టు అడిగేసింది ఎంత అమాయకురాలు ఈమె కోరిక ఏమిటంటే కృష్ణుణ్ణి తనకి వశవర్తిని చేసుకోవాలని నేనేదో అటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను అందుకని నా దగ్గర తెలుసుకోవాలనుకుంటాను మీరు చాలా అమాయకురాలు అలా మాట్లాడకూడదు అసలు అటువంటి అభిప్రాయాలు మనసులో ఉండకూడదు ఏ భార్యకి కూడా ఇది అసహ్యం వేయడానికి కారణం ఇక జాలి వేయడానికి కారణం ఈమె ఎందు పరిపక్వత లేదు అసలు నన్ను అలా అడగడం మొదటి తప్పు అయితే నేనేదో చెప్తే దాన్ని కృష్ణ భగవానుడి మీద ప్రయోగిద్దాం అనుకోవడం రెండో తప్పు తన బేలతనాన్ని తాను బయట పెట్టుకుంది కాబట్టి జాలిపడవలసిన విషయం కూడా ఉంది అందుకని అది ద్రౌపదీదేవి యొక్క పరిపక్వత ఈ పరిపక్వత ఆమె జవాబు చెప్పేటప్పుడు ప్రారంభంలో చెప్పినటువంటి మాటల వలన వ్యక్తం అవుతుంది ఆవిడంది అని అడిగిన మది నించుక గినుక ఒడమ అడచుకొనుచు కృష్ణ మృదుల హాసిని ఎగుచు కృష్ణభామిని కనుగొని ఇట్లనియే నిర్వికారాకృతియే ఆమె ఏ విధమైనటువంటి వికారమును పొందలేదు ఎందుచేత ఎప్పుడైనా మనసు గాయపడేటటువంటి మాట ఏదైనా వింటే వెంటనే ముందు లోపల దాచుకోలేకపోయినటువంటి భాగం భావం ముఖమునందు ప్రత్యేకించి కళ్ళల్లో ప్రస్ఫుటమైపోతుంది ఎందుచేత అంటే నవరసాలు చెప్పేది ఏవి అంటే కళ్ళు ఒక్కటే మిగిలినటువంటి శరీరావయవములు ఏవి కూడా నవరసాలని చెప్పవు అన్ని రసాల్ని చెప్పేవి కళ్ళు ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడతారు కళ్ళలోకి చూసి మాట్లాడినప్పుడు జవాబు చెప్పవలసినటువంటి వాళ్ళ మనసు ఏ పాటి అయినా తత్తరపడితే వాళ్ళ యొక్క భావన కళ్ళల్లో కనపడుతుంది నిజంగా ద్రౌపదీదేవి కోపగించినదైతే ఆ కోపం ఆవిడ కళ్ళల్లో కనపడుతుంది వెంటనే నిర్వికారంగా ఉంది అంటే మనసులో ఏ విధమైన వికారము కలగలేదు ఏ విధమైన వికారము కలగకపోవడానికి కారణం సత్యభామ అడిగినటువంటి ప్రశ్న పట్ల తాను ప్రసన్నురాలై కాదు దాన్ని అభినందనగా స్వీకరించి కాదు ఆమె దాన్ని అభినందనగా స్వీకరించలేదు భర్తలు తనకు వశవర్తులై ఉన్నారు దానికి ఏవో కారణాలు ఉన్నాయన్న మాటని ద్రౌపదీదేవి అంగీకరించలేదు రెండు బాధపడకుండా కూడా ఆవిడేం లేదు ఆవిడ బాధపడింది అన్నది సత్యం అని అడిగిన మది మించుక కినుకపోవడమా కొద్దిగా బాధపడి అరే ఎటువంటి మాట అడిగిందిరా ఎంత తప్పు మాట అంది నేను మందులు పెట్టడం మంత్రాలు వేయడం ఏదో ఇంద్రజాలం చేయడం ఇలాంటి పనులు చేసేదాన్న ఎంత నీచంగా నన్ను లెక్క కట్టుకుంది ఈవిడ అంటే ద్రౌపదీదేవిని గురించి సత్యభామ ఎలా లెక్క కట్టింది అన్నది ఆ పద్యంలో తెలిసిపోతోందిగా అలా లెక్క పెట్టినప్పుడు అటువంటి దానను నేను కాననన్న ద్రౌపదీదేవి మనసులో బాధ పొందితే బాధ వికారముగా ముఖమునందు వ్యక్తమవుతుంది కానీ బాధ పడినప్పటికీ ఆ వికారము ఆమె మనసు ముఖమునందు కనపడలేదు అంటే వికారమును ఏది తొక్కి ఉండాలి ఆమె అమాయకత్వాన్ని ఆమె యొక్క అపరిపక్వతని పసిగట్టింది ఈమెకి పరిపక్వత లేదు ఈమె భార్యా స్థానంలోకి వెళ్ళింది కానీ ఒక భార్యకి ఉండవలసినటువంటి పరిణతిని పొందలేదు ఇది సత్యభామకే కాదు చాలామందికి ఉంటుంది లోకంలో భర్త అవడం గొప్ప కాదు భర్తగా ఉండడానికి కావలసినటువంటి పరిణతి కలిగి ఉండడం గొప్ప భార్య కావడం గొప్ప కాదు భార్యాస్థానమునందు కూర్చోడానికి కావలసిన పరిణతిని పొంది ఉండడం గొప్ప ఆ పరిణతి లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ పరిణతి ఆమెకి లేదు చాలా కాలంగా కృష్ణ భగవానుడితో ఆమె కలిసి దాంపత్య జీవనం చేస్తున్నప్పటికీ ఆమెకి ఆయన ఇంకా తనకేదో వశవర్తి కాలేదని తన అదుపులో లేడని పూర్తిగా తన అదుపులోనే ఉండాలని అలా ఎవరైనా ఒక భర్తని తనకి అనుకూలంగా ఉండేటట్టుగా ప్రవర్తిస్తే అది ఏ మంత్రమో మందో పెడితే తప్ప అలా పురుషులు వశం కారని ద్రౌ ఆ సత్యభామ యొక్క మనసులో ఏదో ఒక అభిప్రాయం నిశ్చితంగా ఉంది అంటే అసలు ఇప్పుడు ఆవిడ మీద కోపగించి ప్రయోజనం లేదు ఆమె దోషాన్ని దిద్దవలసిన అవసరం అసలు ఒక భార్య ఎలా ఉండాలో ఆవిడికి సరిగ్గా తెలియలేదనమాట ఇప్పుడు భార్య ఎలా ఉండాలో తెలియలేదు కాబట్టి తెలియ చెప్పవలసినటువంటి అవసరం కొంత ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పరిణితి ఎందు ఉండేటటువంటి దోషం ఖచ్చితంగా కనపడుతుంది రుక్మిణీదేవికి ఉన్నటువంటి పరిణితి సత్యభామాదేవి ఎందు ఉండదు ఆ ఉండకపోయినటువంటి కారణం చేత రుక్మిణి ఒక భార్యగా ఎలా ప్రవర్తిస్తుందో అలా సత్యభామ ప్రవర్తించలేదు దీన్ని ఖచ్చితంగా లెక్క కట్టింది ద్రౌపదీదేవి కాబట్టి ఈవిడికి నేను జవాబు చెప్పి ఈవిడ మనసు మార్చవలసినటువంటి అవసరం ఉంది ఒక యోగ్యమైన భార్యగా నేను తయారు చేయాలి కాబట్టి కోపగించి ప్రయోజనం ఏముంటుంది మరింత మొరక తీరుతుంది ఆ రహస్యం చెప్పడానికి ఇష్టపడలేదనుకో ఇది ఇంకొకలా కృష్ణుడితో చెప్పినా చెప్పచ్చు కూడా కాబట్టి నేను నా వికారాన్ని అణుచుకోవలసిన అవసరం రెండు ఆమె గౌరవం కృష్ణుడి మీద కృష్ణుడంటే ఎనలేని భక్తి ఎనలేని గౌరవం ద్రౌపదీదేవికి విశేషించి అన్నగారు అన్నగారి వరసైతే సత్యభామ వదినగారు ద్రౌపదీదేవి ఆడపడచ్చు లోకంలో మర్యాద ఒకటి ఉంటుంది వదినకి పరిణితి లేదనుకోండి ఆడపడుచు బయట పెట్టకూడదు దాన్ని వీధిలో పెట్టకూడదు వదినకి తగినంత పరిణతి లేదు అని తెలుసుకుంటే ఆడపడుచు చాలా గుంభనంగా అన్నగారికి తగిన భార్యని తయారయ్యేటట్టుగా మాట్లాడగలగాలి అది అక్కడ ఉండేటటువంటి పరిపక్వత పరిణతి అంతేగాని మా వదినకి అది తెలియదండి మా వదినకి ఇది తెలియదండి మా వదిన ఇలా మాట్లాడిందని మాట్లాడితే ఇప్పుడు ఆడపడుచుకి అన్నగారి మీద ప్రేమలో దోషం వస్తుంది అన్న ప్రేమని కదా కోరుకుంటుంది చెల్లి తోడబుట్టినది అంటే ఎప్పుడూ తోడబుట్టినటువంటి వాడి యొక్క జీవితంలో సుఖాన్ని కోరుకుంటుంది మా అన్నయ్య సంతోషంగా ఉండాలి మా అన్నయ్య సుఖంగా ఉండాలని కోరుకుంటుంది మా అన్నయ్య సంతోషం మా అన్నయ్య సుఖం దేని మీద ఆధారపడి ఉంటుంది మా వదిన యొక్క పరిణితి మీద ఆధారపడి ఉంటుంది మా వదిన ఎంత బాగా అనువ అను ఆయన్ని అనువర్తిస్తుందో అంతగా ఆయన సుఖపడతాడు మా అన్నగారు ఇప్పుడు సత్యభామ ఇలా ఉంది అంటే మా అన్నయ్య కష్టపడుతూ ఉండాలి ఈవిడ వలన కాబట్టి ఇప్పుడు నేను కూడా కోప్పడితే మా అన్నయ్యకి జరిగే ఉపకారం ఏమిటి కాబట్టి నేను కేవలం కోప్పడి ప్రయోజనం లేదు నేను ఆమెకి తగిన బోధ చేయవలసిన అవసరం ఉంది అది నిజంగా చాలా గొప్ప విషయం ఒక్కొక్క వ్యక్తి అవతల వారి యొక్క పరిణితిని స్థాయిని కనిపెట్టి తాను ఎంతవరకు మాట్లాడవలసి ఉంటుంది తన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు తద్విరుద్ధంగా కేవలం తనకేదో అవమానం జరిగింది అని కాకుండా తాను ఎవరి కొరకు ఎవరి సుఖం కొరకు ఆలోచించాలో ఆ సుఖం కొరకు ఆలోచించి ఆ వికారాన్ని మనసులో తొక్కిపట్టి ఆమె అనునయంగా సత్యభామతో మాట్లాడుతోంది అంటే నిజంగా ద్రౌపదీదేవి యొక్క శీల వైభవం ఎంత గొప్పదో ఆమె తోబుట్టువుల్ని ఎంత మర్యాద చేస్తుందో వదిన పట్ల ఎంత గౌరవం కలిగినటువంటి తల్లిలో ఆమె వదిన అడిగింది కాబట్టి తొందరపడి మాట్లాడకూడదు అని ఎంత నిదానంగా ఆమె ఆ విషయాన్ని స్వీకరిస్తోందో మనకి ఆ ద్రౌపదీదేవి యొక్క శీల వైభవం అంతా కూడా మొట్టమొదటి ఆమె మానసిక స్థితి ఏమీ మాట్లాడకపోయినా ఆమె మాట్లాడడానికి ఉద్యుక్తురాలవుతున్నప్పుడు ఆమె యొక్క స్థితిని వర్ణించినటువంటి ఎర్రాప్రగడ గారి పద్యంలో అసలు ఆ ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం ఎంతటిదో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆవిడంది నను ఇట్లు దుష్టవనితాజనము నటులుగా తలంపచనునే నీకు మనసొప్పదు పురుషోత్తము వనితవుగా తగవు నీవు వనరుహనయన వెంటనే ద్రౌపదీదేవి అంది నన్ను దుష్టమైనటువంటి స్వభావము కలిగినటువంటి వనితల యొక్క గాట కట్టావు నీచమైనటువంటి స్వభావం ఉండేటటువంటి స్త్రీలు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారి స్వభావాన్ని నా ఎందు ఆరోపించావు ఆరోపించి మాట్లాడావు ఇది తగదు అలా మాట్లాడకూడదు నేను అటువంటి నీచమైన స్వభావం ఉన్నదానను కాను వనితముగా తగవు నీవు వనరుహనయనా ఎవరికి పురుషోత్తము వనితవుగా పురుషోత్తముడు మా అన్నయ్య కృష్ణ భగవానుడు ఆయన చాలా విశాల హృదయుడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అటువంటి వాడి కీర్తిని నిలబెట్టవలసిన అవసరం భార్యగా నీకు ఉంటుంది నువ్వు వేసిన ప్రశ్న బట్టి నాకు ఒకటి అర్థమవుతోంది అసలు మా అన్నయ్యకి భార్యగా నువ్వు తగినదానవు కావు అది ఆ సత్యభామ యొక్క ఆ ద్రౌపదీదేవి యొక్క లెక్క అంటే అలా ఒక్క మాటతో ఎక్కడికొచ్చి నిలబడాలో అక్కడ నిలబడాలి ఇప్పుడు సత్యభామ అతిశయానికి పోవడానికి మాట్లాడుతున్నది రుక్మిణీదేవితో కాదు ఎవరితో మాట్లాడుతోందో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి ఇప్పుడు అసలు నువ్వు మా అన్నయ్యకి తగిన ఇల్లాదివే కాదు నీకు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నా ఎందు చాలా నీచమైన స్వభావాన్ని ఆరోపించావు అలా ప్రవర్తించకూడదు అంటే అసలు నీకు ముందు అవతల వాళ్ళని ప్రశ్న వేయడమే చేత కాదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా వినవలసి అంటే ఇప్పుడు ఆమె ఏ స్థాయికి వచ్చి వినాలంటే నేను ఒక పెద్ద డాక్టరేట్ అనుకున్నటువంటి సత్యభామ నేను ఎల్కేజీకి కూడా సరిపోను అని తెలుసుకోవాలి తెలుసుకుని వినవలసి ఉంటుంది అసలు భార్యా స్థానంలో ఉన్నాను కానీ భార్యా స్థానంలో ఉండడానికి కావలసినవి ఏమిటి అన్నది నాకేం తెలియదు అనమాట కాబట్టి అసలు నేను ఇప్పుడు ఆ స్థానం యొక్క విలువ ఏమిటి ఆ గౌరవం ఏమిటి దానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి నాకున్నవేమిటి బేరీజు వేసుకుని కనీస అర్హతలను నేను సంపాదించుకోవలసి ఉంటుంది కాబట్టి అంది అలయక మంత్ర తంత్ర వివిధౌషధ భంగుల చేసి ఎంతయున్ వలతురు నదులంట మగువా కడు బెలతనంబు కడు బెలతనంబు దానమున్ కలిగిన ప్రేమయున్ బలియుగాని ఒకండును సిద్ధి పొందదు అప్పలుతక తోడి మంకి అహిపొత్తుగా చూచి విభుండిరింగిన నువ్వు నన్ను కొన్ని కొన్ని ప్రశ్నలు వేసావు మంత్రాలు వేస్తావా మందు పెడతావా ఇంద్రజాలం చేస్తావా భూషణాలు వాళ్ళకి ఇష్టమైనవి ధరిస్తావా వాళ్ళకి ఇష్టం వచ్చిన చీరలు కట్టుకుంటావా వాళ్ళని వశవర్తులయ్యేటట్టుగా నువ్వు ఎప్పుడూ ఆలోచన చేస్తుంటావా అని అడిగావు నేను మంత్రము తంత్రము ఔషధ ప్రయోగము ఇటువంటివి చేసి భర్తని వశం చేసుకునేదాన్ని కాను భర్త వలన పొందవలసినది ప్రేమ ప్రేమని పొందడానికి ఔషధాలు లేవు ఇది ఆవిడ వేసిన ప్రశ్నలో దోషం ఎక్కడుందో బయటపెట్టింది అసలు నిజంగా ఈ పద్యానికి బంగారు అక్షరాలతో దీన్ని తయారు చేయించి ఒక పూలదండ వెయ్యాలి దాంపత్య జీవనం గురించి అంత అద్భుతమైన ప్రతిపాదన చేసింది ద్రౌపదీదేవి దాంపత్యం అనగా ప్రేమ ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే అవతల వారిలో ఉన్నటువంటి బలహీనతలు బాగా తెలిసి కూడా తనకున్నటువంటి బలము చేత ఆ బలహీనత వలన పక్కవారు ఇబ్బంది పడకుండా కమ్ముకుని రావడం భర్త ఎందు ఒక చిన్న బలహీనత ఉందనుకోండి అది బయటపడకుండా భార్య కమ్ముకుంటుంది భార్య భార్య ఎందు ఒక చిన్న బలహీనత ఉందనుకోండి బయటపడకుండా భర్త కాసుకుంటాడు అలా చూసుకునేటటువంటి వాళ్ళై ఉండడానికి కారణం ప్రేమ కలిగి ఉండడం ప్రేమ ఎందు ప్రతిఫలాపేక్ష ఉండదు అటువంటి ప్రేమ దంపతుల మధ్య ఉండాలి ఈ ప్రేమ వలన ఏమొస్తుంది అంటే త్యాగ భావన ఉద్భవిస్తుంది త్యాగం ఎంత త్యాగమైనా చేసేస్తారు ఎంత త్యాగం వరకు వెళ్ళిపోతారంటే తనకి ఇష్టమైన ఏదైనా సరే కనీసం నోరు విప్పి అడగడం కూడా ఉండదు ఎందుకుండదు అంటే భర్త యొక్క శక్తి సామర్థ్యములను దృష్టిలో పెట్టుకుని అడగరు రెండు ఆయన ఏదైనా కష్టంలో ఉంటే తాను మాట్లాడిన మాట వల్ల ఆయన కష్టం వలన పొందిన బాధకి ఇంకా ఎక్కువ బాధ కలుస్తుంది అనుకుంటే అసలు ఆ మాట కూడా అడగదు నిశ్శబ్దంగా అలా ఉండిపోతుంది అంతే అది ప్రేమ చేత మాత్రమే సంభవం అవుతుంది తప్ప ప్రేమ లేకుండా అసలు దాంపత్యం అనేటటువంటి దానికి అర్థమే లేదు ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ అవతల వారి యొక్క సంతోషాన్ని కోరుకోవడం అవతల వారి సంతోషాన్ని కోరుకోవడానికి అవతల వారు నా మాట వినేటట్టుగా ఉండాలనుకోవడానికి ఎంత తేడా ఉంటుంది ఓ గుర్రాన్ని లొంగ తీసుకోవడం ఎటువంటిదో ఒక ఏనుగుని లొంగ తీసుకోవడం ఎటువంటిదో ఓ పెద్ద పులిని లొంగ తీసుకోవడం ఎటువంటిదో అవతల వ్యక్తి లొంగడనుకున్నప్పుడు అవతలవాడిని ఏదో రకంగా ఏదో మాయ చేసి వశం చేసుకుని తనకి వశవర్తిని చేసుకోవడం ఎటువంటిదో అలా దాంపత్యంలో కూడా ఏ కారణాన్ని అడ్డుపెట్టైనా భార్యని భర్త భర్తని భార్య వశం చేసుకునే ప్రవర్ ప్రయత్నం చేస్తే అసలు అది దాంపత్యము అని అనడానికి అవకాశం లేదు దాంపత్యమునందు ప్రేమ ఒక్కటే అవసరం కేవలము ప్రేమ ఇందుచేత ప్రేమ అవసరం అవుతుంది దాన్ని ద్రౌపదీదేవి ఎదర వివరణ చేస్తుంది ఎందుకు అవసరం అవుతుందో చెప్తుంది కాబట్టి అసలు ప్రేమ కలగాలి అంటే యువతల వాళ్ళు ప్రేమగా ప్రవర్తించడం ప్రారంభం కావాలి ఎందుకు ప్రేమ ప్రారంభం అవుతుంది అలా ప్రేమగా ఉండడం అన్నది ఎందుకు ప్రారంభం అవుతుంది అంటే అది ధర్మము కనుక మీరు నా జవాబుని జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో ఒక పురుషుడు ఉన్నాడండి తాళి కట్టాడు ఆమె ఎవరో ముక్కు మొహం తెలియదు ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించాడు ఆమెకి ఈయన ముక్కు మొహం తెలియదు ఈమె తన జీవితంలోకి ఆహ్వానించింది ఇద్దరు చిటికిన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ తిరిగారు ఆమె ఆయన ఇంటికి వెళ్ళిపోయింది ఆయన ఎవరో ఆమెకేం తెలియదు ఆ ఏమి ముక్కు మొహం తెలియదు ఆవిడ తెలియని వాడి ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయనకి ఇష్టమైనవి వండి పెట్టడానికి ప్రయత్నిస్తోంది ఆయనతో కలిసి పాన్పునందు నిద్రపోతోంది ఆయన యొక్క ఇష్టాయిష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఎందుకు అసలు అలా ప్రేమగా ఉండాలి ఏమీ తెలియని వాడితో ప్రేమగా ఎలా ఉంటారు లోకంలో ఈ సభలో ఎవరో నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇన్ని ప్రేమించండి అన్నారు అనుకోండి అసలు అది సంభవమా అసలు అది సాధ్యం అవుతుందా ప్రేమించడం అనేటటువంటి మాట స్వచ్ఛందం ప్రేమ అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందులో ప్రతిఫలాపేక్ష ఉండదు ఈయన నాకు దక్కాలని కానీ లేకపోతే ఈయన నుండి నేను ఏదో పొందాలని కానీ అలా ఏముండదు అది మహోత్కృష్టమైన భావన అయినప్పుడు అది స్వచ్ఛందముగా వ్యక్తమవుతుంది అంటే బలవంతంగా తీసుకునేది కాదు అది గౌరవము ప్రేమ ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ప్రవహిస్తాయి మీరు కావాలి అంటే ఇచ్చేవి కావు మీరు వద్దు అంటే ఆగేవి కావు నేను ఇలా వస్తుంటే మీరు లేచి నించుంటారు నేను ఇప్పుడు చెప్పలేదు మీకు లేచి నించోమని మీరు నా మీద గౌరవం ఉంది కాబట్టి లేచి నించుంటారు నేను అలా వెడుతుంటే కొంతమంది నమస్కారం పెడతారు వాళ్ళకేదో నా మీద గౌరవం ఉంది కాబట్టి నమస్కారం చేస్తారు వాళ్ళు ఎవరో ఎందుకు నమస్కారం చేస్తున్నారో కూడా నాకు తెలియదు ఎవరు నాకు అసలు తెలియని వాళ్ళు నమస్కారం చేస్తారు నేను ఒక ప్రతి నమస్కారం చేసి విడిచిపెట్టేస్తాను వారికి నా మీద గౌరవం ఉందన్నమాట నేను బలవంతంగా నమస్కారం చేయమని ఎలా కోరుకుంటాను నా మీద గౌరవం ఉంటే కదా నమస్కారం గౌరవం అన్నది ఎప్పుడు ఏర్పడుతుంది నా గురించి తెలిసి ఆయన గౌరవించదగిన గుణములున్నవాడు అని మీకు అభిప్రాయం ఏర్పడితే నమస్కారం చేస్తారు అది స్వచ్ఛందంగా రావాలి నేను బలవంతంగా మీరు నమస్కారము చెయ్యవలసిందే అన్నారు అనుకోండి నేను చెయ్యను అని వాడు అనడానికి హక్కు ఉంటుందా ఉండదా ఉంటుంది అయినప్పుడు దాంపత్యంలో కూడా ఇలా తాళి కట్టగానే ఎలా యువతల వారు అవతల వారు అవతల వారు యువతల వారిని ప్రేమించడానికి కారణం ఉంటుంది ధర్మము కనుక అది సనాతన ధర్మంలో దేనికైనా జవాబు ఎక్కడుంటుందంటే ధర్మమునంది అది ప్రధాన ధర్మము ఆశ్రమము మారేవు నువ్వు బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమంలోకి వెళ్ళావు వెళ్ళినప్పుడు ఇప్పుడు నీ పుణ్యాల